అధ్యాయము పది అని పరమేశ్వరుండు ప్రహ్లాదునియందుగల సకామత్వంబుదిలియు కొరకు వంచించి ఇట్లాన తెచ్చిన అతండు నిష్కాముండైన ఏకాంతభక్తుడుగా ఉన్న కామంబు భక్తియోగంబునకునంతరాయంబని తలంచి ఇట్లనియే ఉత్పత్తి మొదలు కామాద్యనుభవాసక్తిగల నాకు వరంబులిచ్చెదనని వంచింపనేలా సంసార బీజంబురును హృదయ బంధకంబురునూనైన కామంబులకు వెరచి ముముక్షుండనై సేమంబు కొరకునే మంబున నిన్నుంజేరితి కామంబురును ఇంద్రియంబురును మనశ్శరీరధైర్యంబురును మనీషా ప్రాణధర్మంబురును లజ్జా స్మరణ లక్ష్మీ సత్య తేజో విశేషంబులను నశించు లోకంబులందు భృత్యుల అర్థకాములైరాజుల సేవింతురు రాజులం ప్రయోజనంబులర్థించి భృత్యులకునర్థంబులొసంగుదురు అవిధంబునగాదు నాకుంగామంబులేదు నీకుం ప్రయోజనంబులేదు అయిన దేవా వరదుండవయేదవేని కామంబు వృద్ధిబుందని వరంబు గృపసేయుము కామంబుల విడిన పురుషుండు నీతోడ సమాన విభవుండగు నరసింహ పరమాత్మ పురుషోత్తమ యని ప్రణవపూర్వకంబుగ నమస్కరించిన హరి ఇట్లనియే నీ వంటి విజ్ఞాన నిపుణులే కాంతులు గోర్కులు నాయందు గోరనుల్లరట్లైన ప్రహ్లాద అసురేంద్రభక్తవై సాగిమన్వంతర సమయమెల్ల నిఖిల భోగంబులు నీవు భోగింపుము కళ్యాణబుద్ధినా కథలు వినుము సకలభూతములందు సంపూర్ణుడగునన్ను యజ్ఞేషుణీశ్వరునాత్మనిలిపి కర్మచయములెల్ల ఖండించి పూజనమాచరింపుమీశ్వరార్పణముగా భోగముల నశించు పుణ్యంబు వ్రతముల వాపసంచయములు పాయు నిన్ను మరియు నటమీదగాలవేగంబునంగళేబరంబు విడిచి త్రైలోక్య విరాజమానంబును దివిజరాజజేగీయమానంబును పరిపూరిత దశ దిశంబునైన యశంబుతోడ ముక్తబంధుండవై నన్ను డగ్గరియేదవు వినుము నరుడు ప్రియముతోడనాయవతారంబునీయుదారగీతనికరములను మానసించెనేని మరి సంభవింపడు కర్మబంధచయముగడచి పోవు అనిన ప్రహ్లాదుండిట్లనియే దౌష్ట్రివై తొల్లి సోదరుని హిరణ్యాట్ ఘోషు నీవు సంపుటజేసి నిగ్రహమున మా తండ్రి రోష నిర్మగ్నుడై సర్వలోకేశ్వరుబరము నిన్నెరుగలేక పరిపంథి పగిదిని భక్తుండన భక్తుండనగునాకునపకారములు చేసెనతడు నేడు నీ శాంతదృష్టి శాంతదృష్టిచే నిర్మలత్వమునొందెగావున పాపసంఘంబు వలన పాసి శుద్ధాత్మకుడుగాగ భవ్యగాత్ర వరము వేడెదనాకిమ్ము వనజనేత్ర భక్తి సంఘాతముఖ పద్మ పద్మమిత్ర భక్తకల్మషవల్లికా పటులవిత్ర అనిన భక్తవత్సలుండిట్లనియే నిజభక్తుండవు నాకు నిన్నుగనుటన్ నీ తండ్రి త్రిసప్తపూర్వజులంగూడి పవిత్రుడై శుభగతిన్వర్తిన్సు విజ్ఞానదీపజితానేక భవాంధకారులగుమద్భక్ విజ్ఞానదీపజితానేక భవాంధకారులగుమద్భక్తుల్ వినోదించు దేశజనుల్ దుర్జనులైన శుద్ధులు సుమీ సత్యంబుదైత్యోత్తమా ఘనసూక్ష్మభూతసङ्ఘాతంబులోపలనిర్లవాञ्ఛలుమాని ఎవ్వరైన నీచందమున నన్ను నిరయ సేవించిన మద్భక్తులగుదురు మత్పరులకు గురిసేయనీవయోగ్యుడవైతి విటమీద వేదచోదితమైన విధము తోడ చేర్చి మీ తండ్రికి ప్రేతకార్యములు సంప్రీతి జేయు అతడు రణమున నేడు నాయంగమర్శనమున నిర్మలదేహుడై నవ్యమహిమ అపగతాఖిల కల్మషుడై తనచ్చి పుణ్యలోకంబులకునేగు పుణ్యచరిత అనీట్లు నరసింహదేవుడానసిచ్చిన ప్రహ్లాదుండు హిరణ్యకశిపునకుంబరలోకక్రియలు చేసి భూసురోత్తములచేతనభిషిక్తుండయ్యే అయ్యేడంబ్రసాదపరిపూర్ణుండైన శ్రీనరసింహదేవుని చూచి దేవతాప్రముఖ సహితుండై బ్రహ్మదేవుండిట్లనియే देवदेवाखिलदेवेशभूतभावन వీడునాచేతవరమువడసి మత్సృష్టజనులచే మరణంబునొందకమత్తుడై సకలధర్మములజెరిచి నేడు భాగ్యంబున నీచేత హతుడయ్య కళ్యాణమమరి లోకములకెల్ల बालुनीतनि महाभागवतश्रेष्ठु ब्रति किञ्चिति विमृत्युभयमुवापि वरमुपसेसिति विमेलुवारिजाक्ष नेनृसिंहावतारम्बुनिष्ठतोडदगिलिचितिसुवारलु दण्डधरुणि बाधनुन्दरु मृत्युवु वारि बडरु అనిన నృసింహదేవుండిట్లనియే మన్నించి దేవశత్రులకెన్నడు నిటువంటి వరములీకుము పాపోత్పన్నులకు వరములిచ్చుట పన్నగములకమృతమిడుట పంకజగర్భా అని ఇట్లాన తెచ్చి పూజితుండై భగవంతుండైన శ్రీనరసింహదేవుండు తిరువుహితుండయ్యే ప్రహ్లాదుండును శూలికిం వ్రణమిల్లి తమ్మిచూరికి వందనంబాచరించి ప్రజాపతులకు మృక్కి భగవత్కళలైన దేవతలకు నమస్కరించినందుచి బ్రహ్మదేవుండు శుక్రాది ముని సహితుండై దైత్యదానవరాజ్యంబునకు ప్రహ్లాదుని పట్టంబుగట్టి అతని చేత ఊజితుండై దీవించే అంతట నిశానాది నిఖిల దేవతలు వివిధంబుల గుణాశీర్వాదంబుల చేతన ప్రహ్లాదుని కృతార్థుగా చేసి తమ్మి చూలి ముందర నిడుకొని తమ తమ నివాసంబుల కుంజనిరి ఇట్లు విష్ణుదేవుండు నిజపార్శ్వచరులిరువురు బ్రాహ్మణ శాపంబునంజేసి ప్రథమ జన్మంబున దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వరాహ నారసింహరూపంబులనవతరించి వధీయించే ద్వితీయ భవంబున రాక్షస జన్మంబుదాల్చిన రావణ కుంభకర్ణులను శ్రీరామరూపంబున సంహరించే తృతీయ జన్మంబున శిశుపాల దంతవక్తృలను పేరుల ప్రసిద్ధి నొందినవారణన్ కృష్ణావతారంబున సంహరించే ఇవ్విధంబున మూడు జన్మంబుల గాఢ వైరానుబంధంబున నిరంతర సంభావిత ధ్యానులై వారలు నిఖిల కల్మష వినిర్ముక్తులై హరింగదిసిరి అని చెప్పి నారదుండిట్లనియే శ్రీరమణీయమైన నరసింహవిహారమునింద్రశత్రుసంహారము పుణ్యభాగవతుడైన నిశాచరనాథపుత్రు సంచారమునెవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభాకారముతోడనే భయము గల్గనిలోకముజందు భువరా జలజాతప్రభవాదులున్మనములోజచ్చించి భాషావళిన్బలుకన్ లేని జనార్దనాహ్వయపరబ్రహ్మంబు నీ జలియై మెనమరందియై సచిగుడై చిత్తప్రియుండై మహాఫలసంధాయకుడై చరించుట మహాభాగ్యంబు రాజోత్తమా త్రిపురాసుర సంహారము బహుమాయుడైన మయుచే విహతంబగు హరునియశము విఖ్యాత జయావహముగనీ భగవంతుడు మహితాత్ముడు మున్నునత్యమనుజవరేణ్యా అనిన ధర్మనందనుండిట్లనియే ఏ కర్మంబున విభుడగు శ్రీకంఠునియశముమయునిచే సుడివడియన్ వైకుంఠుడెవ్విధంబునగై కొని తత్కీర్తి చక్కగా నొనరించెన్ అనిన నారదుండిట్లనియే చక్రాయుధబలయుతులఘుచక్రాదులకోహటించిశ్రమముననసురుల్ సాక్రోశంబుగనరిగిరివిక్రమములు మాని మయుని వెనుకకునధిపా ఇట్లు రక్కసొలు దనవెనుకజొచ్చిన మాయానిలయుండును దుర్దముండునూనైనమయుండు తన మాయాబలంబున నయూ రజత సువర్ణమయంబులై ఎవ్వరికినీ లక్షింపరాని గమనాగమనంబురును వితర్కింపరాని కర్కష పరిచ్ఛదంబురును గలిగిన త్రిపురంబురు నిర్మించి ఇచ్చిన నక్తంచరులందరూ అందు ప్రవేశించి కామసంచారులై పూర్వవైభవంబుదలంచి సనాయకానీకంబులైన లోకంబుల నస్తోకంబులైన బలాతిరేకంబుల శోకంబుల నొందించిన లోకాధినాథులెల్లను శోకాతురులగుచునేగిచుచ్చిరి దుష్టానీక విదళనా కుంఠున్ శ్రీకంఠున్ భువనభరణచిత్తోత్కంఠున్ ఇట్లు సకలలోకేశ్వరుండగు మహేశ్వరుంజేరి లోకపాలకులు ప్రణతులై పూజించి కరకమలంబులు ముకుళించి వపురాది వపురాదిపీడజేసెదరపరాధకులను వధింపు మగజాధీశా దీనులముగాకయుష్మదీనులమయ్యుండు మేము దేవాహితదోర్లీనులమైనారముబలహీనులమగు మమ్ముగావుమీశాన శివా అనిన భక్తవత్సలుండగు పరమేశ్వరుండు శరణాగతులైన గీర్వాణుల విరవ్వకుండని దుర్వారబలంబున బాణాసరంబు కీలనమ్ముకొని ఒక్క దివ్యబాణంబు సంధించి త్రిపురంబులపైనేసిన మార్తాండమండలంబున వెలువడుమయూఖజాలంబుల చందంబున తద్బాణంబు దేదీప్యమానంబులైన అనేక బాణసహస్రంబులు సంభవించి భూనభోంతరాళంబులు నిండి మండి కుప్పలుగొని త్రిపురంబులపై గప్పే అప్పుడు తద్బాణపావకహేతిసందోహదంతహ్యమానులై గతాసులైన త్రిపుర నివాసులం దెచ్చి మహాయోగి అయిన మయుండు సిద్ధరసకూపం బునవైచిన సిద్ధామృతరసమహిమను శుద్ధమహావజ్రతుల్యశోభితనులై వృద్ధిం బుందిరిదానవులుద్ధత నిర్ఘాత పవకోపములగుచున్ కూపామృతరసంగతిదీపితులై నిలిచియున్న దేవాహితులన్ రూపించి చింతవొందెడు గోపధ్వజుజూచి చక్రికుహనాన్వితుడై ప్రోత్సాహంబుననొక్క పాడిముదవై యూధంబుఘ్రాణించుచున్ వత్సంబైతన వెంట బ్రహ్మ నడవన్ వైకుంఠుడేతెంచియుద్యత్సత్వంబున కూపమధ్యరసముంద్రావెన్విలోకింపుచుందత్సౌభాగ్యనిమగ్నులై మరచిరాదైత్యుల్ నివారింపగన్ ఇట్లు విష్ణుండు మోహనాకారంబున ధేనువై వచ్చి త్రిపురమధ్యకూపామృతరసంబుద్రావిన ఎరింగి శోకాకులచిత్తులైన రసకూపపాలకులంజూచి మహాయోగియైన మయుండు విరగుపడి దైవగతి జింతించి శోకింపక ఇట్లనియే అమరులైన ధనుజులైనను నరులైన నెంత నిపుణులైన నెవ్వరైన దైవికార్థచయముదప్పింపగాలేరు వలదు వగువ మనకు అని పలికే అంత విష్ణుండు నైజంబులైన ధర్మ జ్ఞాన విద్యా తపో విరక్తి సమృద్ధి క్రియాది శక్తి విశేషంబుల శంభునికిం ప్రాధాన్యంబు సమర్పించి రథసూతకేతు వర్మ బాణాసన ప్రముఖ సంగ్రామ సాధనంబులు శేషినంగైకొని శరియై కార్ముకియై మహాకవచియై సన్మాహియై వాహియై సరథుండై సనియంతయై సబలుడై సత్కేతనచ్ఛత్రుడై పరమేశుండొక బాణమున్ విడిచెదద్బాణానలజ్వాలలంబురముల్గాలె చటచ్ఛటధ్వని నభోభూమధ్యమున్నిండగన్ ఇట్లు హరుండు దురవగాహంబులైన త్రిపురంబురనభిజిన్ముహూర్తంబున భస్మంబుసేసి కూల్చిన అమర గరుడ సిద్ధ సాధ్య గంధర్వ యక్ష వల్లభులు వీక్షించి జయ జయ శబ్దంబులు సేయుచు కుసుమవర్షంబులు వర్షించిరి ప్రజలు హర్షించిరి బ్రహ్మాదులు కీర్తించిరి అప్సరసలు నర్తించిరి దివ్యకాహళ దుందుభిరవంబులును మునిజనోత్సవంబులును ప్రచురంబులయ్యే ఇట్లు విశ్వజనీనంబగు త్రిపురాసుర సంహారంబుననఖిలలోకులును సంతసిల్లియుండనయ్యవసరంబున తృణకణముల భంగిద్రిపురంబుల దహించి పరముడవ్యయుండు భద్రయషుడు శివుడు పద్మజాది జేగీయమానుడై నిజ నివాసమునకు జనియే ఇట్లు నిజమాయా విశేషంబున మత్స్యలోకంబున విడంబించుచున్న విష్ణుని పరాక్రమ విధానంబులు ముని జనవంద్యమానంబులై సకలలోక కళ్యాణ ప్రదానంబులైయుండు అనిన విని నారదునకు ధర్మనందనుండిట్లనియే